కాబట్టి మీ గురించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి మీ జీవిత శైలి నిర్ధారితమవుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు కర్మలను చేసే ఒక యంత్రమని అనుకుంటున్నారా లేక వెలుతురుతో నింపే ఒక వెలుగు ప్రకాశింపజేసే ఒక వెలుగు అనుకుంటున్నారా అది చిత్రదీపం కర్మ యొక్క మొదటి శ్లోకం ఆరంభం ఆ విధంగా ఉంటుంది మీరు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు కర్మలను చేసే యంత్రం అనుకుంటున్నారా లేక అన్నింటినీ ప్రకాశింపజేసే ఒక వెలుగు అనుకుంటున్నారు ఇప్పుడు వెలుగులో యంత్రానికి ఉన్నంత శుభము ఆకర్షణ వెలుగు ఉండదు యంత్రం ఉందంటే అదేదో చేసేసుకున్నట్టు గడగడగడ ఆడిపోతూ ఏదో ప్రొడ్యూస్ చేసేస్తున్నట్టుగా అది కనిపిస్తుంది ప్రొడ్యూస్ కూడా చేస్తుంది ఆ ప్రొడ్యూస్ చేసిన దాని వల్ల వినియోగం ఉందో లేదో అలాంటి ఏదో చేస్తున్నాయి అంతా అయినా వెలుగు ఉందనుకోండి వెలుగు కొత్తగా దేన్ని తీసుకురాదు ఉన్నవాటిని ప్రకాశింపజేయడం తప్ప కొత్తగా దేవుని తెచ్చి పెడతారు నువ్వు మీరు దీపం వేశారనుకోండి ఆ దీపము ఒక కప్పు కాఫీని అక్కడ మీకు అందజేయలేదు అదే కాఫీ మేకర్ ఉందనుకోండి అది ఒక కప్పు కాఫీని అందజేస్తుంది కాబట్టి మీకు ఏమనిపిస్తుంది దీపం గొప్పదా కాఫీ మేకర్ గొప్పదా అంటే కాఫీ మేకరే గొప్పదనిపిస్తుంది దీపం గొప్పదనిపిస్తుంది దీపం ఏం చేస్తుంది అలా పడుతుంది దానివల్ల ఏ ఉపకారం దీపం లేకుండా కాఫీ మేకర్ పనిచేయలేదు అని మీరు చెప్పి చూడండి వాళ్ళు అర్థం చేసుకోండి నేను దీపం లేకుండా పనిచేయిస్తాను అంటాడు తప్ప తెలియకుండా జ్ఞానం లేనిదే కర్మ అనేది ఉండదు జ్ఞానం కాదు జ్ఞానం ఉంటేనే కర్మ ఉంటుంది జ్ఞానం లేకుండా కర్మ ఉండదు ఈ కాఫీ మేకర్ తెలియాలా తెలియకుండానే మీరు కాఫీ తయారైపోతున్నా కాబట్టి దానిలో కాఫీ పౌడర్ వేయాలి అని కూడా తెలియాలా ఆ అరుగును వేయకూడదు పైన వేయాలని తెలియాలా తెలియకుండానే అయిపోతున్నా కాబట్టి కాఫీ చేసి పెట్టే కాఫీ మేకర్ మేకలు గొప్పలు అనుకుంటాడు తప్ప ఈ వెలుగు జ్ఞాన ప్రకాశం ఏదైతే కలదో ఆ వెలుగు గొప్పదని అనుకో అది అది ఒక గోడ ఆ గోడకి యువతల కర్మ పరాయణలు ఉంటారు ఆ గోడకు అవతల జ్ఞానం ఉంటారు జిజ్ఞాసులు ఉంటారు నేను ఇది ఏదో ఏదో చేతస్థంగా వచ్చాను బట్ నా మైండ్లో ఒక భావన ఉంది ఆ భావన ఏమిటంటే మిమ్మల్ని మీరు ఏ విధంగా దర్శిస్తున్నారు అనేది అది రీసెట్ చేయాల్సి ఉంది రీసెట్ అంటారు కంప్యూటర్ సత్య చేయకపోతే రీసెట్ చేస్తారు ఒకప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ అన్ని తీసేసి డిలీట్ చేసి పారేసి కొత్తగా మళ్ళీ సాఫ్ట్వేర్ పాత సాఫ్ట్వేర్ మీద ఇది పెడితే అది చేరవద్దు సంఖ్య వర్క్ మొత్తం అంతా డిలీట్ చేసి పారేస్తారు దీన్ని కంప్యూటర్ భాషలో ఫార్మాటింగ్ అంటారు దాన్ని ఫార్మాట్ చేస్తారు ఆ డిస్క్ ని ఫార్మాట్ చేస్తారు ఫార్మాట్ చేసేటంటే అంతకు ముందు ఉన్న సమాచారం అంతా కూడా కలిగి పడేస్తుంది ఏమవుతుంది క్లీన్ స్లేట్ అయిపోతుంది అప్పుడు కొత్తగా మళ్ళీ సాఫ్ట్వేర్ పెడతారు అప్పుడు సాఫ్ట్వేర్ పనిచేస్తుంది కంప్యూటర్ ఆ విధంగానే మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఫార్మాట్ బ్రెయిన్ ని ఫార్మాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనిషి తనను తాను కర్మలను చేసే ఒక యంత్రముగా భావిస్తూ ఉంటాడు అది సరైన పద్ధతి కాదు అంటే ఈ జీవితంలో కర్మలను చేస్తూ ఉండే యంత్రము ఉన్నది దేహము ఇంద్రియము మనస్సు అది యంత్రం ఈ సర్వములో ప్రకాశింపజేసే వెలుగు కూడా కలదు మీరు దేనికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు వెలుగుకి ప్రాముఖ్యం ఇవ్వడం నేర్చుకోవాలి ఆ వెలుగు నా స్వరూపము కర్మ నా స్వరూపం కాదు ఆ వెలుగులో ఘటిల్లుతో ఉండే కర్మలు ఏవైతే కదవో అవి ఉంటాయి తెలుగుతావు అది ప్రకృతి ధర్మంగా కర్మలు నడుస్తూ ఉంటాయి అది ఇన్సిడెంటల్ అంట ఆ ప్రకృతి ప్రవాహంలో భాగంగా వస్తూ ఉంటాయి గాలి వీస్తూ ఉంటుంది మీరు వెళ్ళి గాలిని మీచేట్లు వేసమని చెప్పక్కర్లేదు లేకపోతే ఫ్యాన్లు పెట్టి అది వీచేట్లా చేయనక్కర్లేదు అది మీచుతో ఉంటుంది గాలి మీచుతో ఉంటుంది నది ప్రవహిస్తూ ఉంటుంది అలాగే దేహము మనస్సు కర్మలను చేస్తూ వాటి సహజ స్వభావాన్ని బట్టి ప్రకృతి కదా మరి ఏవో కర్మలను చేస్తూ ఉంటాయి వాటిని వాటితో మీరు ఐడెంటిఫై అయిపోయి వాటిని ముందుకు పుష్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ అలా అయిపోయినా ఉంటాయి మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే మీ స్వరూపము కర్మలతో నిండి ఉన్న దేహము మనస్సు కాదు మీ స్వరూపము కర్మలకు అతీతమైన అనగా దేహము మనస్సులకు అతీతమైన వెలుగు మీ స్వరూపము ఆ వెలుగు ఆ దీపము ఇది మీ స్వరూపము ఆ విషయాన్ని విస్తారంగా చెప్పడం కోసం ఐదు అధ్యాయాల్లో దీప పంచకం వచ్చింది మీ స్వరూపము దీపము ఆత్మదీపము కానీ జ్యోతి లేదు ఉపనిషత్తులు జ్యోతిష్ శబ్దంతో వర్ణించేది ఆత్మజ్యోతి అని వర్ణిస్తారు ఆత్మజ్యోతి ఇప్పుడు కన్ను చూస్తోంది కదా కూడా ఒక జ్యోతి ఎందుకంటే కన్ను యొక్క వెలుగులో రూపములు ప్రకాశిస్తాయి చెవి యొక్క వెలుగులో శబ్దములు ప్రకాశిస్తాయి ముక్కు యొక్క వెలుగులో గంధములు ఆ విధంగా సర్వము జగత్తుతా కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఇంద్రియములన్నీ ఒక రకంగా దీపములే అని ఈ దీపములన్నిటికంటే గొప్ప దీపము జ్యోతిషాం జ్యోతి పరం జ్యోతి దీపములన్నిటికంటే గొప్పది సర్వోత్కృష్టమైనది పైగా ఈ దీపములన్నింటినీ వెలిగిట్లా చేసే ఒరిజినల్ దీపము ఆ దీపమే ఆత్మ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళే చిత్రము అంటే సినిమా ఈ సినిమా అనేది ఎప్పుడూ ఉండనే ఉంది కాలంలో త్రీ డైమెన్షనల్ డిజిటల్ ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి తప్ప అసలు సినిమా అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉన్నది ఎప్పుడు మనిషి యొక్క మస్తిష్కంలో ఉండనే ఉన్నది ఇప్పుడు విమానము అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉన్నది రామాయణ కాలంలో కూడా విమానము అంటే పక్షులు ఎదుగుతూ ఉంటాయి ఆ నేల మీద రథం మీద పయనించడం కంటే గాలిలో పక్షి వల్ల పయనించటము తేలిక అలా పయనిస్తే ఎంత బాగుంటుందో అని మానవుని మనస్సు ఎప్పుడూ సృష్టి ఆది నుంచి అనుకుంటూనే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది సరే అది కార్యరూపాన్ని దాల్చడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడు ఈనాడు జెట్ ఫ్లైట్స్ లో కూర్చుని ఎక్కించదు అటువంటి జనాలు బాగా ప్రయాణాలు అడిగిగా చేసుకునే ఉన్నారు నేను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను వీళ్ళందరూ ఇంకల్లా ప్రయాణం చేసేస్తున్నారు మళ్ళీ నాకు నేను నేను చేస్తున్న కూడా అదే కదా కాబట్టి ఆ వెలుగు వెలుగులలో కన్నా వెలుగు అది నా స్వరూపం వెలుగు మీద ఫోకస్ పెట్టాలి ఆ వెలుగు వెలుగు ఉంటేనే అన్నీ ఉన్నాయి డబ్బు ఏది లేదు దేహము మనస్సు ఇది కదలిక చలనం దానికి అతీతంగా దేహము మనస్సు బాడీ మైండ్ దానికి అతీతంగా ఎదిగి అంటే వాటిని పక్కన పెట్టడం నేర్చుకోవాలి దేహాన్ని ఏదో ఇంత సుఖంగా ఏమి ఉండట్లేదు ఒకప్పుడు సుఖం ఒకప్పుడు దుఃఖం అలా పోతూ తర్వాత దేహాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని నైట్యం చేయకపోతే లేనిపోయిన కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది ఇక మనస్సు మనస్సుకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని అనిపించే ముహూర్తం ఉండదు తర్వాత మనస్సు ఏమనిపిస్తుందంటే ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు అని దుఃఖించటానికి మనస్సు అలవాటు పడి ఉంటుంది అలా ఉంటుంది మనస్సు మనస్సు ఏమనుకుంటుందంటే ఇది అనుకూలంగా లేదు ఇది బాగులేదు అని మనస్సు అనుకుంటుంది దాని ప్రాజెక్షన్ అంటారు ఇది బాగులేదు అని మనస్సు ఎప్పుడైతే అనుకున్నదో అలా అనుకుంటూనే మనస్సుకు దుఃఖం కూడా ఉంటుంది దాని నుంచి కాబట్టి ఫస్ట్ ప్రాజెక్షన్ దాని సఫర్ అది మనస్సు యొక్క చలనం ఆ విధంగా ఉంటుంది దానికి అతీతంగా మీరు వెళ్ళిపోవాల్సి గో బియాండ్ బాడీ మైండ్ అని రైట్ అబౌట్ ద బాడీ ఏదే దేహము మనస్సు ఇంద్రియములు మధ్యలో ఉంటాయి వీటికి అతీతంగా మీరు వెళ్ళాలి అతీతంగా వెళ్ళే ఉపాయం ఏంటో తెలుస్తున్నాను నా స్వరూపము ఆ వెలుగు చైతన్య స్వరూ చెన్మయోహం అని ఓ మహాత్ములు గట్టిగా ప్రస్తావన చేసేవారు చెన్మయోహం అని తెలుసుకో నేను చెన్మయుడను అని తెలుసుకోవచ్చు ఇదేమిటి ఆ జ్ఞాన ప్రకాశము నా స్వరూపం మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాలో రెండు ఉంటాయి ఒకటి ప్రవాహ రూపంగా దృశ్యములు ఉంటాయి దృశ్యముల ప్రవాహం దృశ్యములు చాలా ఆకర్షణీయంగా చాలా గొప్ప వెరైటీతో ఉంటాయి చిత్రము అంటే చిత్రము అంటే తెలుగు అనువాదం చిత్రము అన్నదానికి ఇంగ్లీష్ అనువాదం ఏంటో తెలుస్తుందండి వెరైటీ మన వాళ్ళకి సంస్కృత శబ్దాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి చిత్రం అంటే ఏదో చోద్య చిత్రము ఇవన్నీ తెలుగులో చిత్రం అంటే ఏదో చిత్రంగా ఉందంటే వెరైటీలు లేదు అదే వాళ్ళు చిత్రంగా ఉన్నాడు వీడు అంటే అబ్నార్మల్ అని అర్థం చేసుకుంటాం చిత్రం అంటే అబ్నార్మల్ అది సంస్కృతంలో అర్థం అది కాదు తెలుగులో అలా వచ్చింది ఎందుకు వచ్చిందో సంస్కృతంలో చిత్ర శబ్దానికి అర్థం ఏంటి వెరైటీ డైవర్సిటీ కూడా చిత్ర శబ్దానికి అర్థం డైవర్సిటీ తెలుగులో సంస్కృతంలో అనువాదం చేయాలంటే వైవిధ్యము అని అనువాదం చేస్తారు వివిధత వివిధత సో భారతీయ సమాజము చాలా చిత్రమైనది అని అన్నారు అనుకోండి దాని అర్థం ఏంటంటే అది విదూరమైనది సంస్కృతి కైండ్ ఆఫ్ థింగ్ అని కాదు అర్థం ప్రోరలిస్టిక్ దాంట్లో వెరైటీ ఎక్కువ ఎంత వెరైటీ ఉంటుందండి మీరు కన్యాకుమారి దగ్గర మొదలుపెట్టి కశ్మీర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎంత వెరైటీ అంటే చాలా వెరైటీ మీకు దేవాలయాలు కానీ మతం కానీ అవడానికి అంత ఒక హిందూ మతం అయినా చాలా వెరైటీ ఉంటుంది దాన్ని చిత్రము ఉంటారు చాలా చిత్రము అంటే మీకు అర్థం ఎందుకంటే అక్కడ అన్ని కదులుతూ ఉంటాయి ఏది స్థిరంగా ఉండదు చాలా ఏమిటి లభించినాయి దృశ్యము ఎటువంటి దృశ్యములు చిత్ర విచిత్రములైన దృశ్యం అంటే ఒక దృశ్యానికి మరొక దృశ్యానికి అలా తేడా ఒక కొత్త దృశ్యాలు వచ్చేస్తూ ఉంటాయి ఆ దృశ్యాలలో ఎవరిగో అంశములు ఉంటాయి అలా అలా పోతూ ఉంటుంది చలన చిత్రం ఈ చలన చిత్రము అనే ఐడియా కొంచెం శంకరుల కాలం నుంచి కూడా ఆ దృష్టి ఉంది మేఘాలలో గంధర్వ నగరము అనేది దృష్టాంతం ఇచ్చేది మేఘాలకి సలా చూస్తూ ఉన్నట్లయితే అలా మేఘాలకేసి చూస్తూ ఉండడం చూస్తూ ఉంటే మీకు అక్కడ చిత్రము కనపడుతుంది మన వాళ్ళు ఆ నక్షత్రాలు చేసి చూసేవారు అలా నక్షత్రాలు చేసి చూస్తూ ఉంటాం స్టార్ గేజర్స్ అని అలా నక్షత్రాలు చూస్తూ ఉంటాం అదే రాత్రి కంగారే పలహారం ఏదో చేసేయటం ఎక్కువైన చోటకు వెళ్ళి పాల్కని చేసి టెరెస్ రూఫ్కి వెళ్ళి ఆకాశం మినీల్ ఆకాశం ఉన్నప్పుడు అప్పట్లో ఈ ఎలక్ట్రిక్ దీపాలు ఇవి ఉండేవి చీకటి పడిపోతే చీకటే అప్పుడు మీకు చుట్టూ ఉండే పొల్యూషన్ ఉంటారు లైట్ పొల్యూషన్ ఉంటారు లైట్ పొల్యూషన్ ఉంటే కూడా మీకు ఆకాశం సరిగ్గా కనపడదు ఆకాశం కొత్త వచ్చినట్టుగా చాలా స్పష్టంగా తేడాగా కనపడుతుంది వాళ్ళు అలా చూస్తున్నారు అలా చూస్తుంటే ఈ ఏడు నక్షత్రాలు ఉన్నాయే ఈ ఎప్పుడు కలిసి ఉన్నట్టుగా ఒకటి పసుపు ఆ దృష్టి నుంచి సప్తర్షి మండలం అనే కాన్సెప్ట్ ఒకసారి ఒకటి ఒకటి పసిగట్టి ఎవరు ఎప్పుడు ఏది పసిగట్టాడో నేను చెప్పలేదు కానీ ఒకసారి ఒకరు ఒకదానిని పసిగట్టి పైకి మాట అన్నాడంటే వారి వెనకాల పది మంది ఇంకో పది ఇంటిని పసిగట్టి ఇంకెవరు వాట్సాప్ మొట్టమొదటి ఒక్క వాట్సాప్ వచ్చింది ఎవరో ఒకరు పెట్టాడు వాట్సాప్ ఒకటి ఇప్పుడు ఎవరున్నాయి ఇంకా వస్తున్నాయి వాట్సాప్ ఎవరో ఒకరు పని చూశాడు అలా చూస్తూ ఉన్నాం రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు చూస్తూ ఉన్నాం చూస్తూ వాడు ఏమన్నాడంటే ఇది సింహం అండి ఏమిటి సింహం ఏమిటి సింహం అంటే చూడు ఈ నక్షత్రం ఉందా ఉంది ఆ నక్షత్రం ఉందా ఉంది అలాగే ఆ గీతకి ఆ గీత గీయాలి మనసులో పిలుచుకోవాలి మామూలుగా హిందువులను ఇలా గీతలు గీసి చిన్నపిల్లలకి ఇలా పెన్సిల్తో గీతలు గీస్తే బయటపడి అవుతుంది ఆ చుక్కలు ఇస్తే ఆ చుక్కల్ని గీతలు గీయాలి అలా గీసిన గీస్తే స్నేహం అన్నాడు ఒకసారి ఒకడు స్నేహం అనేప్పటికీ ఇంకొకడు దృష్టిగా ఉన్నాడు మరొకడు నేనం అంటాడు ఎందుకంటే వేదంలో ఎక్కడ రాష్ట్రం లేవు వైదిక సాహిత్యంలో మీకు రాసులు ఏమీ ఉండవు వేద మంత్రాల్లోకి వెళ్తే రాసులంతా ఏమి ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ అది రాశి కాదు రాశి కాదు మీరు ఏది రాశి అనుకుంటున్నారో మీరు ఒక రాశి చెప్పండి నేను నేనంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనుకుంటున్నారు ఏడు ఉన్నాయి ఏడు రాశి కాదు ఎందుకంటే ఇక్కడి నుంచి వంద కోట్ల సంవత్సరముల దూరంలో ఒక నక్షత్రం ఉన్నది మూడు వందల కోట్ల సంవత్సరంలో దాని పక్క నక్షత్రం ఉన్నది ఏడు వందల కోట్ల దారి దారిపక్ష నక్షత్రం ఉన్నది వాటిని గీత గీయటానికి అది ఒకే చోట లేదు అలా గీత గీయడం కూడా ఉంటుంది అది దీనం అయ్యేటువంటి సందర్భమే లేదు అసలు ఇక్కడ కూర్చుని మీరు చూసి అది నేనమని మీరు సంతోషపడమే తప్ప అది రాశియే కాదు అంచేతనే మీకు వేదమంత్రాల్లో రాశులు ఉండవు ఎవరో ఒకరు పెట్టాడు రాశి ఒక రాశి మొదలు పెట్టేప్పటికి ఒకరికి నాకు దేవుడు కనపడిందంటే నాకేమో భావం కనపడిందని ఒకడు నాకు చేప కనపడిందని ఒకడు అలాగే వచ్చేది అలా వచ్చేది రాజు రాశులు వేదమంత్రాలు లేవు ఈ గురువుకు వెళ్ళే రాశిలో ఉన్నాడు గురువుకి రాశి అసలు ఏ రకమైన సంబంధం లేదు మీరు ఉంటే గురువు అని అన్నారు అది ప్రకృతి కాబట్టి గురువు అన్నారు కొంచెం గుర్తుగా ఉన్న సంస్కృతంలో గురువు గురువు అందుకోసం అది రాదు తప్ప దానికి గురువు పాఠం చెప్పడానికి ఏం సంబంధం లేదు ఆ గురువు గురువు కానే కాదు మీరు అనుకుంటున్న గురువు కాదు దొడ్డుగా ఉన్నది అనే గురువు తప్ప జ్ఞాన సంబంధం గల గురువు అసలు లేదా ఈ గురువు ఆ రాశిలో ఆ గురువు రాశిలో ఉండడు గురువు ఉండడు గురువు ఉండడు ఇవేమీ లేవు సంస్థ వైద్య సాహిత్యంలో ఏమీ లేవు ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఇదంతా ఎలాంటిదో చెప్పమంటారా మేఘాలకేసి అలా చూస్తూ ఉంటారు మేఘాలకేసి అలా చూస్తుంటే అదే ఏడుగు దానికి వాళ్ళు అంటారు ఇది ఏడుగు అవును నిజం ఆ ఏడుగు పక్కన వీళ్ళందరూ బ్రతుకు నడుస్తున్నారు అనుకోవాలి వాళ్ళు పక్కనే కూర్చున్నారు అవును ఏ మహారాజు కనపడుతున్నాడంటే పక్కన ఏమిటి గంధర్వాలు అనడం ఈ కాన్సెప్ట్ ఉంది ఇది లేని కనపడుట కనపడు ప్రవాహం చంద్రుడు మేఘములు ఉన్నప్పుడు మీరు అలా కనపడు ఈ రకంగా గంధర్వ నగరం తర్వాత సర్కస్ మ్యాజిక్ దృష్టాంతాలు ఏదైనా ఈ ఆ తర్వాత ఇప్పుడు చలన చిత్రం మీద వచ్చింది చలన చిత్రం ఎలా ఉంటుంది దృశ్యాలు వస్తూ ఉన్నాయి పూర్వం సినిమాలు చాలా స్లోగా నడిచింది చాలా బిజీగా ఉంటాయి సినిమాలు ఫ్యాస్ట్ ఫాస్ట్ పేస్ట్ కాబట్టి మీకు సీన్ అయింది ఆ సీన్ వచ్చిందని మీరు ఊహించరు అని అనుకునేంత స్పేస్ కూడా మీకు ఉండదు అలా సీన్ మీద సీన్ అలా గుర్తుకుంటూ వచ్చేస్తుంటాయి పూర్వం అలాంటిది కాదు పూర్వం డైలాగులు సాటిగా పెట్టేవాడు డైలాగ్ చెప్పిన వెంటనే వాడు ఆగి వాళ్ళ ముఖం చేసి వాళ్ళు చూసుకుని తర్వాత డైలాగ్ పెట్టేవాడు ఆ జన్మకుడు సినిమాల్లో అర్జునీదేవి ఎస్వి రంగారావు వాళ్ళ సినిమాల్లో ఎలా ఉండి వెళ్ళారు ఓ ద్రౌపది నీవు చాలా సుకుమారుడు ఓ నిమిషం అయిన తర్వాత మరి నేను సుకుమారుడు నుంచి అడవిలో ఎందుకున్నాను అంటే ఆ ధర్మరాజు గారు ప్రారంభం కర్మవశాత్తు అలా అయింది అని ఇలా డైలాగ్ ఉంది ఎంత స్లోగా పోయి పెట్టేవి చదవదు తర్వాత ఒక సీన్ అయిపోయింది అనుకోండి మధ్యలో కట్ అయినట్టుగా అనిపించి మళ్ళీ కొత్త సీన్ వచ్చింది మనకు తెలుస్తుంది ఆ సీన్ ఏం తీసుకుని అలా ఉంది ఇప్పుడు అది ఏం లేదు ఇప్పుడు చాలా వేగంగా ఫాస్ట్ తెలుస్తుంది అయి ఉంటుంది వాట్ ఎవర్ చలన చిత్రం చిత్రం తర్వాత చిత్రం చిత్రం తర్వాత చిత్రం చిత్రం తర్వాత చిత్రం రకరకముల దృశ్యములు దృశ్యములు దృశ్యములు అలా ప్రవర్తిస్తూ ఉంటాయి మీరు సినిమా హాల్లో కూర్చుంటారు ఇది ఒక సన్నివేశం అంటారు నేను కూర్చుని ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నారు అది ఒక సన్నివేశం ఇంకా చాలామంది ఉన్నారంటే వాళ్ళు కూర్చున్నారు చాలామంది ఉన్నారు అది ఇలాంటి పాయింట్ ఎందుకు కూర్చున్నారు చిత్రమును చూస్తున్నారు చిత్రము యొక్క ప్రవాహము చూస్తూ ఉన్నారు ఇది ఒక సన్నివేశం సన్నివేశంలో ఒకదానికంటే ఎక్కువ కూడా దాన్ని సన్నివేశం ఉంటారు సంఘటన అని కూడా దాన్ని అంటారు మీరు ఆ హాల్కు వెళ్ళడం మీరు కూర్చోవడం మీరు చూస్తూ ఉండడం ఆ దృశ్యములు ప్రవాహం ప్రవహిస్తూ ఉండడం ఇది ఒక సన్నివేశం ఈ సన్నివేశంలో ఏది సత్యము ఏది అసత్యము అన్నట్టు మీరు కొంచెం విచారం చేసినట్లయితే చిత్రముల ప్రవాహము అసత్యము చూసే చూపు మాత్రమే సత్యము అంటే ఏమండి కదిలేవి అసత్యము ఆ కదిలే వాటిని ప్రకాశింపజేసే దీపము వెలుగు చూపు అనే వెలుగు అది మాత్రమే అసత్యం కాబట్టి మీకు ఆ సన్నివేశంలో ఒక చిత్రము గలదు అది కదులుతూ ఉంటుంది అది అసత్యము ఒక దీపము గలదు అది కాదాలదు అది ఏ సత్యము అది చిత్రదీప ప్రకారం తర్వాత ఇంకొక అంశము లోకంలో మీరు ఎవరినైనా అడిగిపోతుంది చూడండి చిత్రమునకు ప్రాముఖ్యమా దీపమునకు ప్రాముఖ్యమా అని అడిగి వాళ్ళు ఏమని చెప్తారు చిత్రమే ప్రముఖం చిత్రానికి డబ్బు ఇచ్చారు తప్ప దీపానికి డబ్బు లేదు దీపం అది ఎలా పడుతుంది దానికి ఏ విలువ లేదు చిత్రానికే విలువ దీపానికి ఏ విలువ లేదు చిత్రము కదిలిపోతూ ఉంటుంది అది సత్యమా దీపము సత్యమా అని అడగము చిత్రమే సత్యం అంటాడు తప్ప దీపం సత్యం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం ఇప్పటికీ ఇంతకాలమైనా కూడా నాకు ఆశ్చర్యం పోలేదు ఎందుకంటే ఈ సన్నివేశంలో చూసే నేను చూడబడే దృశ్యముల ప్రవాహం అదే కదా సన్నివేశం ఈ సన్నివేశంలో చూడబడే దృశ్యముల ప్రవాహము అనిత్యము అసత్యము అని ఇంకే నేను నిత్యము సత్యము అని తెలుసుకోవడమునకు తెలుసుకోవడానికి మానవుడు సిద్ధంగా లేదు అంత మాత్రం సత్యాన్ని తెలుసుకోవడం దుర్ఘటము తెలుసుకో జీవితాల్లో నడుస్తూ ఎంత గంభీరమైన విషయమో అసలు వేదాంతం చదివిన వాళ్ళు కూడా ఆ వేదాంతాన్ని ఒక దృశ్యంలో భాగంగా చేసేసి అన్ని దృశ్యాలతో వాళ్ళు ఇంకో దృశ్యము అని ఆ దృశ్యాన్ని దృశ్యరూపమైన వేదాంతమైన పంపిస్తున్నారు తప్ప ఆ ఆదృశ్య అనిదృశ్యములతో పాటు దృశ్యాన్ని కూడా ప్రకాశింపజేసే ఆ దీపము మాత్రమే సత్యము అని తెలుసుకోవడానికి మనిషి సిద్ధంగా లేదు ఎంత ఉపయోగపడుతుంది చాలా చిత్రవశేషం మీరు ఏమైతే ఈ దేహము మనస్సు వాటి నుండి వచ్చేటువంటి దృశ్యము దేహము మనస్సు కూడా దృశ్యంలో భాగం ఎప్పుడైతే ఈ దృశ్య ప్రవాహము అనిత్యము కనుకనే అసత్యము ఆ వెలుగు దీపము మాత్రమే సత్యము అని మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడే మీరు సంసార బంధం గురించి ఈ దృశ్యములు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి ఒకప్పుడు మహా తర్వాత ఈ ఆకర్షణీయముగా ఉండి మనకు ఉత్సాహాన్ని కలిగించిన దృశ్యములు తర్వాత కాలంలో మనకి చాలా దుఃఖాన్ని కలిగించిన దృశ్యములు పరస్పర సంబద్ధములుగా ఉంటాయి అంటే అర్థం ఏది మీకు ఆకర్షణ కలిగించినదో ఏ దృశ్యము ఆకర్షణ కలిగించినదో అదే దృశ్యము మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది దీనికి మామూలుగా శాస్త్రంలో పుత్ర దృష్టాంతాన్ని ఇస్తూ ఉంటారు అనవేశ్వర ఉత్తరదార గృహాదిషు ఎంతలో శ్రీకృష్ణుడు అంటాడు కుటుంబందరి అభిష్వంగము ఒక దృశ్యం ఆ దృశ్యం పోతుంది కొంతసేపు వెలిగి పోతుంది పోయి కుటుంబం కారణంగా దుఃఖం కలుగుతుంది అభిష్వంగంలోనే అనభిష్వంగం ఉన్నట్లయితే మీకు అటు సుఖము ఉండదు అటు ఆకర్షణ ఉండదు ఇటు దుఃఖము లేదా ఉండదు ఆ దృశ్యములు ఎలా ఉంటాయి అదే ఒక దృశ్యం ఇంకొక దృశ్యములకు హేతు హేతుహేతు భావం ఉంటుంది వాటిలో పూర్వమండల దృశ్యములు పరమమండల దృశ్యములకు హేతుహేతు భావంలో ఉంటాయి సినిమాకి అలాగే ఉంటుంది కదండి ముందున్న దృశ్యాలను బట్టి తర్వాత దృశ్యాలు తయారవుతూ ఉంటాయి అది ఒక జీవన ప్రవాహం ఈ పూర్వ దృశ్యములు వాతాకృష్యములకు జంతువులు అనేదే కర్మ సిద్ధాంతం అదే కర్మ పూర్వ విషయాల్లో ఉండే హేతు హేతుభావమునకే కర్మ అనేది అదంతా కదలింది కదా ఎందుకంటే కాదు ఆ దృశ్యముల యొక్క ప్రవాహంలో మీరు పడిపోతుకుపోతూ ఉంటాడు తప్ప అవి అవి అసత్ అనిత్యము కావుననే అసత్యము అని అవి ఆ విధంగా అసలు ప్రకాశించటానికి మూలమునందని దీపం ఏదైతే కలదో అది నేను ఆ వెలుగు లేదు నేను చిన్మయుడను దీపములకు వెలుగులకు ఎక్కువగా ఉండదు చావు ఉండదు తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అది నిత్యము నిరంతరము సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి దీపము నేను అని మీరు తెలియాలి జ్ఞానస్వరూపులను నేను చిన్మయులను నేను అని ఏ రోజైతే మీరు తెలుసుకుంటారో ఆ రోజే సంసార బంధం నుంచి విధించలేదు ఈ సంసార బంధం నుంచి విముక్తి ఎలా ఉంటుందో చెప్పంటారా ఒకరోజు మీరు చాలా అందమైన స్వప్నాన్ని చూసుకున్నారు ఆ స్వప్నం ఏమవుతుంది కొడక్కి మరొక రోజు చాలా దుఃఖాన్ని కలిగించే స్వప్నాన్ని చూస్తారు దాని నైట్ మేర్ ఆ స్వప్నం ఏమవుతుంది అది కాబట్టి స్వప్నము ఎంత అందంగా ఉన్నా కళ కలయే ఎంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ అది కూడా కలగలేదు కాబట్టి స్వప్నము నుండి యథార్థత ఉండదు ఆ స్వప్నాన్ని ప్రకాశింపజేసే వెలుగు నుండి మాత్రమే యథార్థత ఉంటుంది కనుక ఆ ఈ విషయాలన్నింటినీ సంగ్రహిస్తూ ఈ చిత్రదీపం ప్రకారము ఉండవచ్చు ఆయన మొదట శ్లోకం కుసారందాము యథా చిత్రపటే దృష్టం అవస్థానాన్ని చతుష్టయం పరమాత్మని జ్ఞేయం తథావస్థా చతుష్టయం పల్చరం యథా చిత్రపటే దృష్టం అవస్థానం పరమాత్మని అవస్థాచతుష్టయం యథా ఏ విధముగా అంటే చిత్రపటే బొమ్మను గీసే వస్త్రము నందు బొమ్మను బొమ్మలను గీసే వస్త్రము నందు అవస్థానం చతుష్టయం నాలుగు అవస్థలు దృష్టం కానవచ్చును తథా అదే విధముగా పరమాత్మని ఆత్మ రూపముగా ప్రకాశిస్తూ ఉన్న ఆ పరమాత్మ ఎందు అవస్థాతి పుష్కలం నాలుగు అవస్థలు ఉన్నదని తెలుసుకో కష్టమే ఉంది శ్లోకంలో కష్టమే ఉంది ఏం తెలియదు ఇప్పుడు ఒకటి బొమ్మ గీద్దాం అనుకున్నాడు బొమ్మ బొమ్మలే కదండి సినిమా తీయడం అంటే బొమ్మలను తీయడమేగా ఆ పిలుపులు ఉంటాయిగా అలా వాళ్ళు బొమ్మ చేద్దాం అనుకున్నారు బొమ్మ ఎన్ని తీస్తారు ఓ వస్త్ర క్యాన్వాస్ క్యాన్వాస్ అంటే వస్త్రం ఓ కొంచెం ముటక వస్త్రాన్ని ఒకదాన్ని పట్టుకోవాలి దాన్ని శుభ్రంగా ఉతకాలి ఆ బొమ్మకు బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ ఉండాలనుకున్నాడు అనుకోండి సపోజ్ అప్పుడు దాన్ని ఏం చేయాలి ఆ లైట్ బ్లూ సొల్యూషన్ లో ఉంచి ఆరబెట్టాలి ఇప్పుడు లైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత ఏం చేయాలి రంగులు తయారు చేసుకోవాలి మసితోటి అలాగే ధాతువులు శిలాజము మొదలైనటువంటి రాళ్ల రంగులు అంటారు అవన్నీ పౌడర్ చేసుకొని వాటిని నూనెలోనో నీటిలోనో కలుపుకుని తయారు చేసుకుని పెట్టుకోవాలి నీలి నీళ్ళు పూర్వం చాకల వాడు నీలి రంగు అని ఒకటి వాడేవాడు అలాగే నీలి రంగు రెడ్ అంటే ఏవో ఉంటాయి రెడ్ ఇప్పటికీ కుంకుమలో పసుపులో ఏదో వేస్తారు వేస్తే అది కుంకుమ అవుతుంది అది ఆ పసుపులో వేయడం మానేసి దాన్ని పౌడర్ చేసి నీళ్ళలో కలుపుకోవడము నూనెలో కలుపుకుంటే అది రంగు ఈ విధంగా రంగులన్నీ సమకూర్చుకోవాలి కొంచెం బ్రష్లు అంటారు వాటిని సమకూర్చుకోవాలి వీటన్నింటినీ సమకూర్చుకుని అప్పుడు ఈ రంగులను తీసి ఆ వస్త్రం మీద ఆ బ్యాక్గ్రౌండ్ లో గోమోహం తయారు చేయాలి మొత్తం నాలుగు స్టేజ్లు నేను నలభై స్టేజ్లు చెప్పాను ఈ నలభై నాలుగు స్టేజ్లు మీరు కుదించుకోవాలి ఆయన కుదిస్తాడు ఆ పనంతా విద్యార్థి శ్రమం చేసి పెడతాను మీరు ఒప్పిక శ్లోకాలను చూడడం అప్పుడు మీకు ఒక చిత్రపటం తయారు చిత్రపటము అంటే వస్త్రం తెలుగు పటం కాదు సంస్కృతంలో పదము అంటే వస్త్రం చిత్రము అంటే బొమ్మ చిత్రపటం ఈ విధంగా తయారు నాలుగు అవస్థలు ఉంటాయి దానికి కూడా అలా నీకు బొమ్మ కావాలంటే కేంద్రం తయారైపోదు నాలుగు అవస్థలు ఉంటాయి అలాగే ఈ ఆత్మ చైతన్యమునందు మీ లోపల ఉండే విలువ లోపల విలువ ఉందండి దాని నుంచి నాలుగు అవస్థలు దాదాపు ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి తెలుసుకుంటే ఏమవుతుంది ఎలా తెలుస్తుంది వివేకం తెలుస్తుంది ఇంట్లో ఏది చిత్రం ఏది పటమే పటం అంటే వస్త్రం ఇంకోటైనా పటము అంటే వస్త్రము అని నేను అస్తమానం చెప్పక్కర్లేదు పటము అనగా వస్త్రము మీకు ఈ పటాలు ఎప్పుడు ఉంటాయి చూడండి అది అనుకున్నారు కాదు పటము అంటే వస్త్రం వస్తుంది కదా సో చిత్రము అంటే బొమ్మ పటము అంటే వస్త్రం బొమ్మలో అనేక ఉంటాయి అనేక ఉంటే బొమ్మ అవుతుంది లేకపోతే బొమ్మే ఉంది దాంట్లో అనేక ఉండాలి కాబట్టి చిత్ర చిత్రపటము అలాంటిదో వెలుగు చైతన్యం అనే వెలుగునందు జీవితం అనే దృశ్యముల సమాహారము అత్యయ తెలుసుకో ఈ శ్లోకం ఉన్నాను యథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మనిర్జ్ఞేయం తథావస్థా చతుష్టయం యథాభూతో ఖచ్చిత వాంఛితో రంజితపట సుగంతర్యామి సూత్రాత్మా నిరాచాత్మా పథేయతే ఇది కొంచెం జాగ్రత్తగా ఆ చిత్రపట దృష్టాంతాన్ని నిర్దేశించి ఈ సృష్టి జగత్తు పరమాత్మ జీవుడు ఆత్మ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పబోతున్నారు దీన్ని మనం సోమవారం సాయంకాలం చూద్దాం ఈ ఫోటో ఎక్కడ అప్పుడు <laughs>